ध्यायमो दैवासुरसम्पद्विभागयोगमु यज्ञदानतपम्बुलो मरियुनु దమమును అక్రోధము సత్యంబు సమభావము జ్ఞానమును శాంతియును మార్ధవంబు దయయు దాక్షిణ్యంబును తలపగా త్యాగమును లజ్జయున్నో అచాపలం బహింసయు చింతింప అలోలత్వముపై సునంబు తేజంబుధృతియుక్షమము నేర్పును ధీశక్తి భక్తి అద్రోహము దైవ సంపదయందురు దీనినే దైవజ్ఞులైన వారు దైవ సంపద గల్గిన వారలే దైవమును పొందగలరు దర్పమును పురుషత్వము క్రోధమును డాంభికము అభిమానము అసుర సంపదయందురు అవనిలో వీనినే ధీమంతులు దైవ సంపద ఎప్పుడూ తప్పకను మోక్షంబుగల్గించును అసుర సంపద ఎప్పుడూ అర్జున కల్గించు బంధంబును ಹಸುರುಲಿರುಗರು ఫల్గుణ అవనిలో చేయంగదగినదేదో శౌచమును ఆచారము సత్యమును వారి అందుండవెప్పుడు దైవంబు శాస్త్రంబులు లేవంచు దయమాలి పలుకుచుంద్రు స్త్రీ పురుషులే జగతికి కారణంబని చెప్పుచుందురిపుడు ఇట్ ఒట్టివారలు జగతిలో ఒట్టుదురు క్రోరాత్ములగుచునెప్పుడు ధర్మంబు సత్యంబును తలపక ఘోర కర్మలు జేతురు కామమే ముక్ ముఖ్యమనుచు వీరలు కర్మములు చేయుచుంద్రు నీచ కర్మలు చేయుచు చింతను నిక్కముగ నిక్కముగబొందుచుంద్రు ఆశచే బొద్దు తొలగుచు వీరలు అన్యంబు చింతింపక కోరికలు తీర్చుకునగా జేతురు ఘోరత పమ్మునెప్పుడు మోహజాల సమావృతుల్ ఎరుగరు మోక్షంబునుర్వియందు కామపరులైన వారు మోక్షమును కనలేరు యత్నించియు చిత్త విభ్రాంతులిపుడు చీరరు మోక్షమును బ్రహ్మంబును నన్నెరుంగ కవీరలు దుష్టులై నరకమున గోలుచుంద్రు పొగడుకొని తమ్ము తాము బుధులను నిందించుచుందురిపుడు ధర్మమును వీడి వీరు యజ్ఞములు దంభమునకై చేతురు అన్ని దేహములందున వెలిగెడు ఆ బ్రహ్మమును గనక దూరుచుందురు వీరలు అన్యులను దుష్టాత్ములంచునెప్పుడు జన్మ జన్మాంతరముల అసురులై జన్మింతురంతిగాక నీ జాతి నీచమైన యోనుడా నిక్కమొగ జన్మింతురు కామంబు క్రోధంబును లోభమును కనుగొనగని మూడును నరక ద్వారము అర్జున ఈయవి నన్ను చేరగనీయవు మోక్షమును గోరువారు విడువవలే ముఖ్యముగని మోటిని ఈ మూడు లేకున్నచో జీవునికి నిడుమూలేవు జగతి శాస్త్రోక్త విధిని వీడి కర్మలను సలుపగా రాదు ఎవరు అట్లు చేసిన వారలు సిద్ధిని అవనిలో పొందలేరు జ్ఞానమున పొందలేరు మరియును జన్మముల వీడలేరు మోక్షమును పొందలేరు వీరలు కామమోహితులగుటచే శాస్త్రములు చెప్పునట్లు కర్మంబు సలుపుచుండుము అర్జున శాస్త్రమే ప్రామాణ్యము జగతిలో कृष्ण श्रीकृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्दपरमहं प्रणीतं वयेन गीतामृतमुन् षोडशाध्ययं समाप्तमु आत्स